సంకీర్తన రెండు వందల ముప్పై తొమ్మిది చతురుడవన్నిటాను జనార్దన మమ్ము సతముగా నేలితివి జనార్దన సమమోహాలు మనవి జనార్దన ఇట్టే జమళినున్నారమిది జనార్దన సమకూడెగా లెస్స జనార్దన నీ సముఖమెవ్వరికబ్బు జనార్దన చతురుడవన్నిటాను జనార్దన మమ్ము సతముగా నేలితివి జనార్దన సబులాయ సరసాలు జనార్దన పెళ్లి చవికెలో మనకు జనార్దన సవరణివాడవు జనార్దన మరి సవతలు లేరు నీకు జనార్దన చతురుడవన్నిటాను జనార్దన మమ్ము సతముగానే లితివి జనార్దన సంఖ్యతీరగూడితివి జనార్దనా సంకలత్తి ముఖ్యేము జనార్దనా జింకించకు శ్రీవేంకట జనార్దనా శంఖుచక్రములజేత జనార్దనా చతురుడవన్నిటాను జనార్దనా మమ్ము సతముగా నేలితివి జనార్దనా